యస్సు పరమార్థదర్శీ సः మనసా సన్యస్యాస్తే సుఖం వశీ నవద్వరే పురే దేహీ నైవ కుర్వన్న కారయన్ సర్వాణి కర్మాణి సర్వకర్మాణి సన్యస్య పరిత్యజ్య నిత్యం నైమిత్తికం కామ్యం ప్రతిషిద్ధం చ సర్వకర్మాణి తాని మనసా వివేకబుద్ధ్యా कर्मादौ अकर्मसन्दर्शनेन सन्त्यज्या इत्यर्थः आस्ते तिष्ठति सुखम् त्यक्तवाङ्मनः कायचेष्टो निरायासः प्रसन्नचित्त आत्मनः अन्यत्र निवृत्तबाह्यसर्वप्रयोजन इति सुखम् आस्ते इति उच्यते वशी जितेन्द्रिय इत्यर्थः क्व कथम् आस्ते इति आह नवद्वारे पुरे सप्तशीर्षण्यानि आत्मन उपलब्धिद्वाराणि अर्वाग्द्वे मूत्रपुरीशविसर्गार्थे तैः द्वारैः नवद्वारम् पुरम् उच्यते शरीरम् पुरम् इव पुरम् आत्मैकस्वामिकम् तदर्थप्रयोजनैश्च इन्द्रियमनोबुद्धिविषयैः अनेकफलविज्ञानस्य उत्पादकैः पौरैः इव अधिष्ठितम् तस्मिन्नवद्वारे पुरे देही सर्वम् कर्म सन्न्यस्य आस्ते किम् विशेषणेन सर्वो हि देही सन्न्यासी असन्न्यासी वा देहे एव आस्ते तत्र अनर्थकम् विशेषणम् इति उच्यते यस्तु अज्ञो देही देहेन्द्रियसङ्घातमात्रात्मदर्शी स सर्वो गेहे भूमौ आसने वा आसे इति मन्यते न हि देहमात्रात्मदर्शिनो गेहे इव देहे आसे इति प्रत्ययः सम्भवति देहादिसङ्घातव्यतिरिक्तात्मदर्शिनः तु देहे आसे इति प्रत्यय उपपद्यते परकर्मणाम् అవిద్యయా అధ్యారోపితానాం విద్యయా వివేక వివేకజ్ఞానేన మనసా సన్యాస ఉపపద్యతే ఉత్పన్న వివేక సర్వకర్మ సన్యాసిన అపి గేహేవ దేహే ఏవ నవద్వారే పురే ఆసనం ప్రారబ్ధ ఫలకర్మ సంస్కారశేషానువృత్యా దేహే ఏవ विशेषविज्ञानोत्पत्तेः देहे एव आस्ते इति एव विशेषणफलम् विद्वदविद्वत् प्रत्ययभेदापेक्षत्वात् यद्यपि कार्यकारणकर्माणि अविद्यया आत्मनि अध्यारोपितानि सन्न्यस्य आस्ते इति उक्तम् तथापि आत्मसमवायि तु కర్తృత్వం కారయతృత్వం చ ఇది ఆశంక్య ఆహ నైవ స్వయం న కార్యకరణాని కారయన్ క్రియాసు ప్రవర్తయన్ కిం యత్తత్కర్తృత్వం కారయతృత్వం చ దేహిన స్వాత్మసమవాయి సత్ సన్యాసాత్ నభవతి యథా గచ్చతో గతి గమనవ్యాపారపరిత్యాగే న సద్వత్ కిం వా స్వతేవ ఆత్మనో నాస్తి అత్ర ఉచ్యతే నాస్తి ఆత్మన స్వతః కర్తృత్వం కారయితృత్వం చ ఉక్తం హి అవికార్యోయముచ్యతే శరీరస్థోపి కౌంతేయ న కరోతి न लिप्यते इति ध्यायतीव लीलायतीव बृहदारण्यक उपनिषत् चतुः त्रिः चतुः इति च श्रुतेः